కీర్తన నాలుగు వందల అరవై ఐదు ఎరుగుట కంటే ఎరగమే మేలు మరి తెలివి కంటే మరుపే శుభము లంపటాలెరగము లవలవలెరగము పంపుల బాల్యమే పరిణామము ఇంపుల నెరగము ఎగ్గులు నెరగము జంపుల నిదురే సకల సౌఖ్యము ఆశలివెరగము అలమటలెరగము మూసిన గర్భమే మును సుఖము వాసులు నెరగము వంతులు నెరగము వేసట పుట్టని విధమే సుఖము పాపములెరగము బంధములెరగము శ్రీపతి దాస్యమే శేఖరము ఏపున శ్రీ వెంకటేశ్వరు శరణమే తీపులు మరపేటి దివ్యానందము